शिवरामादीक्षितूल शिष्या गुरुं तपय मन्त्री अतने शिशुवी भुवि परशुराम वंशोद्भव सीतारामुलतनि भक्तूडा सुन्दरी తద్బోధ ప్రయుక్తుడాసు స్తవనీయులగుని సారముతో ఈ గాథ వినుడి నే కందా భక్తుడసుని తద్బోధ ప్రయుక్తుడసుని శివరామ దీక్షితుల శిష్యవరుణ్ అప్పయమంత్రి అతని శిష్యుడి గుడిన పరశురామ వంశోద్భవ సీతారాములని భక్తుల సుమ్మి తద్బోధ ప్రయుక్తుల సుమ్మి సవనీయులను మీరు ఉత్సాహములో ఈ గాథ ఉంది నే కందార్థములచే వినిపింపు భక్తుడ సుమ్మి తద్బోధ